పంచాక్షరములతో ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులెన్న దాన్నెరుకంచని నీ విరిగి అరుగు అచలము నిల్పకు మెరుక అచలములోనన్ చంచలమతి చేత చతురాక్షరి ఎక్కువ చెంచదవిందుకు ఇది నమ్మకు అచలముదీనం నిల్పకు మెరుక అచలములోనన్ పంచాక్షరములతో ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులెన్న దాన్నిరుకంచని నీ విరిగి అరుగుము అచలము దీనను నిల్పకు ఎరుక అచలము లోనను చెంచలమతి చేత చతురాక్షరెక్కువని చెంచదవెందుకు ఇది నమ్మకెరుగుమి అచలము దీనను నిల్పకు ఎరుక అచలము లోనం ఇది పదవి భజన